హే కృష్ణ శ్రీకామినీ కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా భవా భావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై డెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులు మో దేవా నీ పాదసేవాదరంబున్ మదిన్ కోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాల నార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్నముల్లేక ఏ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధింతుటల్ బుద్ధి తర్కింపనత్యంత చిత్రంబుగారే జగన్నాథగా జగన్నాథ ఈ రీతి చెన్నారము నేరుతులు నిన్ను గన్నార కన్నారు నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానాగుణ స్త్రీ సముద్భాసితాంగా దయాపూర రంగత్తరంగాంతరంగా నమో రుక్మిణీ సంగా హే పాండురంగా హే పాండురంగా నమస్తే నమస్తే నమగా